పూర్వం రాక్షసు ఉంది ఆ రాక్షసి వీడిని హింస పెట్టి ఏదో అన్ని రకాలుగానూ హింస పెడుతూ ఉంది ఆ హింసను అనుభవిస్తూ ఉండేవాడు ఓ రోజు ఆ రాక్షసుకి తిరగబడి భయపడి అనుభవిస్తూ ఉండేవాడు తిరగబడి అసలు నువ్వెవరు నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు నీ స్వరూపం అని అడిగాడు అడిగితే రాక్షసు మాయమైతే ఇంకా వాడికి హింస లేదు ఇంకా అదే అవిద్య అనే రాక్షసు మీరు ప్రశ్నించనంత వరకు మిమ్మల్ని అది హింస పెడుతూనే ఉంటుంది ప్రశ్నిస్తే పోతుంది కాబట్టి జగత్ అనేది ఉంది ఉంది ఉంది కనబడుతోంది కాబట్టి ఉంది కనబడుతోంది కాబట్టి ఉంది అనుకుంటే అలాగే ఉంటుంది కానీ కనబడుతోందండి సత్యమే నిజంగా ఉందా ఉంది కనబడుతోందా లేకుండా కనబడుతోందా అని అడిగితే కరిగిపోతుందా తర్వాత ప్రదర్శనకి మీరు వెళ్తారు కదా ప్రదర్శనకి వెళ్ళి టికెట్ కొనుక్కుని వెళ్తారు వాడు ఇలాంటి అసత్యాలు చూపించడం కోసమే మీరు డబ్బులు ఇస్తారు తర్వాత గంటన్నర రెండు గంటలు ఉండాలి లేకపోతే డబ్బులు గిట్టుబాటు అవ్వవు కూడా కాబట్టి వాడు రెండు గంటల అసత్యాన్ని మీకు చూపించాలి మీకు అసత్యమే కావాలి అంచేతన ఆ అసత్యం వాడు చూపిస్తాడు మీరు చూస్తూ జగత్తు కూడా అంతే వీడేమో నేను ఫలానా కులం అని పట్టుకుంటాడు దాని నుంచి కొన్ని అడ్వాంటేజెస్ డెరైవ్ చేస్తూ ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి ఆ కులం మిథ్యాన్ని చెప్పారనుకోండి వాడు అలాగే వాడు పెళ్లిళ్ళ పెళ్లికి ఒప్పందం కుదుర్చుకుని ఏదో ఎంగేజ్మెంట్ అయ్యి డైమండ్ రింగ్ ఇచ్చి మళ్ళీ నెల పెళ్లి అని వాడు ఏదో ముహూర్తం అది పెట్టి కూర్చుని ఉంటాడు కొత్త బట్టలు అది కొత్త పంట్లాము చొక్కా ఇవన్నీ కొనుక్కుని హడవిలో వీళ్ళు ఉంటాడు నగలు చీరలు కంచి వెళ్ళి కొనుక్కొస్తారు కంచి వెళ్ళి కొనుక్కోకల్లా మేము కారులో వస్తుంటే ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర సంగీతం వెనకాల కంచి పట్టు చీరలు ఇక్కడే కంచి ధరలకే లభించును అని రాసి ఇక్కడే కొనుక్కొచ్చి కంచి ప్రయాణం ఖర్చులు వేస్తాం ఈ హడావిల్లో ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ ఇదంతా కూడా కాసే కాంత మిథ్యా కూడా ఇదంతా మిథ్య అని చెప్పాం అనుకోండి వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళకి ఇష్టం ఉండదు అలాగే దెయ్యం వెళ్ళి శ్రాద్ధం పెట్టి వాడికి ఆత్మ పుట్టుక చావు లేదు అని చెప్పారనుకోండి వాడికి నా వాడికి నచ్చదు ఎందుకంటే నేను మీకు చెప్తున్నా కదా వేదాంతాన్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తే గంగా నది ఒడ్డున కూర్చున్న సన్యాసులకే నచ్చడం లేదు ఇంతకంటే మీకు వేరే నేనే ఏం చెప్పమంటారు వాళ్ళకే ఏం చెప్పాలంటే జగత్త అలా కనపడుతుందా కొంత ఉంది కొంత లేదు ఉన్నప్పుడు ఉంది లేనప్పుడు లేదు ఉన్నట్టు కాదు లేనట్టు కాదు అని అలాగే దాన్ని వాటరింగ్ డౌన్ చేసి చెప్పాలి లేకపోతే వాళ్ళకే కష్టం అనిపిస్తుంది ఇంకా సంసారంలో మాట చెప్పలేదు కాబట్టి point I'm trying to make మీరు జగత్తు సత్యం కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అది మీకు సత్యముగా భావిస్తాం మీరు జగత్తుని జగత్తునిపై ఆసక్తి పెట్టుకోవడం మానేసి దాని ఎందు సత్యత్వ భావన ఎడల ఒక పట్టుదల పెట్టుకోవడం మానేసి దీన్ని ఇంగ్లీష్ లో మంచి పేరు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఈ వెస్ట్ వెస్ట్ అంటే ఇన్వెస్ట్ అనమాట ఇన్వెస్టే వెస్ట్ ఇంట్రెస్ట్ అంటే మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది అది సత్యం అవటంలో మీకు కొంత లాభం ఉంది అది సత్యం అవ్వాలని మీ కోరిక లాభమో నష్టమో అది సత్యం అవ్వాలని మీ కోరిక కాబట్టి అది సత్యం అయినట్టుగా కనపడుతుంది మీరు సపోజ్ ఈ జగత్తు సత్యమైతే నాకేమిటి సత్యం కాకపోతే నాకేమిటి అది సత్యం అవ్వాలని పట్టుదల నాకేమీ లేదు నా స్వరూపము నిర్గుణము నిరాకారము I don't have any problem with that అని మీరు అన్నారనుకోండి బస్ ఆ జగత్తు అలా చూస్తుండగానే కరిగిపోతుంది కాబట్టి ఆ జగత్తు ఇంద్రజాలము వంటిది అని మీకు గుర్తు చేయుట ద్వారా సంస్మృతం మీరు దాన్ని స్మరించుకున్నట్లయితే అనుభవం ఆగిపోతుందని అభిప్రాయం కాదు ఆ ఆత్మస్వరూపం మీకు అనుభవానికి వస్తుందని దానికోసం మటుకే ఆ జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని మహాత్ములు నిరూపిస్తూ ఉంటారు అలాగే ప్రారంభ కర్మను బట్టి సుఖ దుఃఖాలు వస్తాయా అని చెప్తారు అంటే ఉంటే శుభం వచ్చినప్పుడు వెర్ర వేయగలవద్దు దుఃఖం వస్తే కృంగిపోవద్దు నీ స్వరూపము సుఖ దుఃఖముల ఎందుకు లేదు సుఖ దుఃఖములు అలా వచ్చి ఇలా పోతూ అసలు నీకు సుఖ దుఃఖాల గురించి రహస్యం చెప్తాను ఒక కండిషనింగ్ ఆఫ్ ది మైండ్ లేకపోతే సుఖ దుఃఖాలు కలుగవు ఒక particular conditioning of the mind ఉండాలి అప్పుడే సుఖ దుఃఖాలు కలుగుతాయి ఇప్పుడు ఉదాహరణకి భర్త నాకు ఆభరణము కొని పెట్టాలి బర్త్డేకి నాకు బంగారపు ఆభరణాన్ని కొని బహుమతిగా ఇవ్వాలి అని ఆమె అపేక్షించుకుని కొని తప్పకుండా పట్టుకొస్తాడు అని అపేక్షించుకుని కూర్చుంటుంది వీడు పట్టుకురాకుండా ఉపయోగంతో వస్తాడు కూర్చోండి ఇలా ఇంకా ఎవరైనా వచ్చారా ఇంకెవరున్నారు ధర్మనంద ఆయన కుర్చీలో కూర్చోబెట్టాడు మీరు ఒక్కరడా మీరు ఒక్కరు మరి ఆయన బయట నిలబడిపోయారండి వచ్చినప్పుడు కుర్చీలో కూర్చోబెట్టాడు కాబట్టి అతను ఆభరణం పట్టుకు రాకుండా ఉత్తేజంతో ఇంటికి వస్తాడు ఆవిడకి దుఃఖం బేసికలీ ఒక ఒక ఎక్స్పెక్టేషన్ కండిషన్ అయిపోయింది బర్త్డే పార్టీ నాడు ఆభరణము భర్త భార్యకు ఆభరణము ఇవ్వవచ్చును ఇచ్చినట్లయితే ప్రేమ ఉన్నట్టు లెక్క ఇవ్వకపోతే ప్రేమ లేనట్లే అని అంత కండిషన్ మైండ్ లో ఉన్నప్పుడు మాత్రమే వాడు చేసింది కానీ చెయ్యనిది కానీ దుఃఖహేతు అవుతుంది కండిషనింగ్ లేదనుకోండి దుఃఖం ఉండదు అంచేతనే ఓ మహాత్ముడు అన్నాడు pleasure or pain happen only when you expect it only when you expect it it happen మీరు ఎక్స్పెక్ట్ చేయాలి అప్పుడే అది నేను నేను కాదు వెళ్తాను రైల్వే స్టేషన్కి వెళ్తాను ఎందుకు వెళ్తాను రైలు టైంకి వస్తుంది చక్కగా నుంచి టైంకి దింపుతుంది అని అని వెళ్తాను అది లేట్ వస్తే నేను దుఃఖంగా ఉంటుంది అది లేట్ వెళ్తే దుఃఖంగా ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ బట్టి నేనేం చేసేవాడిని అంటే అరగంట దాకా లేటు కాదు ఇండియన్ రైల్వే సిస్టమ్ ప్రకారం ముప్పై నిమిషాలు లేటు కాదు అని నేను అనుకున్నాను అది నా కండిషనింగ్ దాంతో ఆ ట్రైన్ ఒకసారి ఇరవై నిమిషాలు లేటుగా వస్తే నేను మహానందపడ్డా అది లేట్ అనిపించలేదు ఒకసారి గంట గా వస్తే దుఃఖం కలిగి కండిషన్ నేను ఒకసారి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతే బాగుండు ఈ ప్రయాణం క్యాన్సిల్ అయిపోతే బాగుండు నాకు వెళ్ళి ఓపిక లేదు ఇది క్యాన్సిల్ అయిపోతే నేను కొబ్బరికాయ కొట్టుకుంటా దేవుడికి అని అనుకున్నా క్యాన్సిల్ అవ్వలేదు అలాగే ఈడ్చుకుంటూ శరీరాన్ని లాక్కుంటూ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అక్కడ పెద్ద క్యూ ఇది అది అంతా దుఃఖం మీద దుఃఖం మీద దుఃఖం మీద దుఃఖం సరే మొత్తానికి ఆ ఫ్లైట్ లో కూర్చుని కునుకుబాట్లు తీసాం తెల్లారేపటికి అక్కడికి వెళ్ళాం ఇంకా ఆ దుఃఖం పోయింది అక్కడితో ఇంకా తర్వాత దుఃఖం అనిపించడం లేదు సుఖం కరెక్ట్ టైంకి వెళ్ళింది కాబట్టి సుఖం మనం అనుకున్న వాళ్ళు వచ్చారు కాబట్టి సుఖం మనం వెళ్తున్న వెళ్ళిన పని చక్కగా అయింది అనిపిస్తుంది కాబట్టి సుఖ అండ్ దుఃఖ happen only when you expect నష్టం వస్తుందేమో నష్టం వస్తుందేమో నష్టం వస్తుందేమో నువ్వు వెనబెట్టు కూర్చుంటాడు నష్టం వస్తుంది దుఃఖం లాభం రావాలి లాభం రావాలి కోరుకుని పూజలు చేసుకుని దండాలు పెట్టుకుంటాడు లాభం వస్తుంది సుఖం సపోజ్ నీకు లాభం రావాలనే అపేక్ష లేదనుకోండి నీకు సుఖం ఉండదు నష్టం అనే నష్టం వచ్చినా పర్వాలేదని మీరు అనుకుంటే దుఃఖం ఉండదు మరి ఉంటుంది సుఖ దుఃఖములకు అతీతమైనది ఒక ఆనందావస్థలో మీరు నిలుతూ ఉంటారు శాంతి ఆనందము ఆ అవస్థలో నిలుతూ ఉంటారు కాబట్టి సుఖ దుఃఖములు అనేవి అబ్సల్యూట్ కాదు రిలేటివ్ రిలేటివ్ అంచేత మీరు మీ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టే మీకు సుఖం వస్తుంది ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టే దుఃఖం మీరు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బతికారనుకోండి నా ఎక్స్పెక్టేషన్ మీకు సుఖం ఉండదు దుఃఖం మీరు ఆనందావస్థలో లోకంలో మీకు దుఃఖాన్ని తీసేసి సుఖాన్ని పెంచుకునే ఉపాయం చెప్తాము అని ఎంతమంది రెడీగా ఉన్నారో తెలిసిన మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇక్కడ మా బ్యాంకులో డబ్బు దాచుకోండి మీకు అంతా సుఖమే వస్తుంది డబ్బు ఎక్కువ వస్తుంది దాని బట్టి సుఖం వస్తుంది అని కొంతమంది మీరు ఈ భోగ సామగ్రి కొనుక్కోండి మీకు అన్ని సుఖాలే ఉంటాయి అని ఇంకో కొంతమంది మర్చెంట్స్ వీళ్ళందరూ ఈ పూజలు మీరు చేసుకుంటే మీకు సుఖాలే ఉంటాయి గ్రహాలు మీకు అనుకూలమైపోతాయి నక్షత్రాలు మీకు అనుకూలమైపోతాయి ఈ పూజలు చేసుకోండి అని చెప్పే క్లై అని చెప్పే గ్రూప్ ఒకటి ఈ రకంగా ఇంతమంది మన దుఃఖాన్ని తగ్గించి మన సుఖాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేము మీకు ఉపాయం చెప్తామని చెప్తున్నారు ఇంతవరకు వాళ్ళు సఫలత పొందినారా ఇంతవరకు డబ్బుతో సుఖమే పొందిన వాడు ఉన్నాడా దుఃఖములు రెండు పొందిన వాళ్ళు ఉన్నారు సుఖమే పొందిన వాడు ఉన్నాడా భోగములతో సుఖములను మాత్రమే పొందినవాడు ఉన్నాడా జ్యోతిషాన్ని నమ్ముకుని సుఖమును మాత్రమే పొందినవాడు ఎవడైనా ఒకడు ఉంటే నా చెవి ఇచ్చేస్తాడు ఉన్నాడా అంకెల్ని నమ్ముకుని కేవలం సుఖమును పొందినవాడు ఒక్కడైనా కనపడతాడా మీకు కాబట్టి ఈ సుఖ దుఃఖముల ద్వంద్వము వెనుక పరుగులు తీయుట మానేస్తే మీరు సుఖ దుఃఖములకు అతీతమైన ఆనందావస్థలో ఉండిపోతారు కాబట్టి సుఖ దుఃఖములు they do not happen by them themselves they happen only when they are expected పరీక్ష పేపర్ రిజల్ట్ చూసి సుఖం వాడు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు సుఖాన్నైనా పొందుతాడు దుఃఖాన్నైనా పొందుతాడు మరొకడు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు సుఖాన్నైనా పొందుతాడు దుఃఖాన్నైనా పొందుతాడు నాకు ఒకసారి గుర్తుంది ఏదో పరీక్ష రిజల్ట్ వచ్చింది నన్ను ఎవరో అడిగారు ఆ రిజల్ట్ వచ్చిందో చూశారా చూడలేదండి అన్న చూడన్నా చూడండి అంటే చూశాను పాస్ అయ్యాను ఫస్ట్ క్లాసే వచ్చింది సుఖం అంటే సుఖం ఏమనిపించలేదు ఎందుకంటే ఫస్ట్ క్లాస్ వస్తుందని నాకు ఎలాగో తెలుసు కొత్తగా ఎక్స్పెక్ట్ చేసింది నేను సుఖం అనిపించలేదు పోనీ అది దృష్టాంతం చెప్పాను ఇంకొకతను ఉన్నాడు ఎలా స్కూల్లో ఇవాళ రిజల్ట్స్ పెట్టారు చూసుకున్నావా అని అడిగారు వాళ్ళ పెద్ద వాళ్ళు చూసుకోలేదు చెప్పాను వీళ్ళు చూసుకోండి అక్కర్లా చూసుకోవట్లేదు ఎందుకంటే అతను ఫెయిల్ అవుతాడు అతనికి తెలుసు ఫెయిల్ అయ్యాడు కూడా ఫెయిల్ అయ్యాడు కూడా అతనికి దుఃఖం లేదు ప్యాస్ అయినందుకు నాకు సుఖం లేదు ఫెయిల్ అయినందుకు అతనికి దుఃఖం లేదు నేను ప్యాస్ అవ్వాలి ప్యాస్ వాళ్ళని ఎక్స్పెక్టేషన్ ఉండుంటే నాకు సుఖం ఉండేది నేను ఫెయిల్ అవ్వకూడదు ఫెయిల్ అవ్వకూడదని ఎక్స్పెక్టేషన్ ఉండుంటే ఆ మేరకు అతనికి దుఃఖం ఉంటుంది దుఃఖాలు అలా ఉంటాయి మీరు ట్రై చేసి చూడండి నో ఎక్స్పెక్టేషన్ ఈ క్షణం నుంచి డ్రాప్ ఆల్ ఎక్స్పెక్టేషన్ అని సీ మీకు మొత్తం కాన్ఫ్లిక్ట్స్ అన్ని పోతాయి మీకు ఏ అపేక్ష ఏది పూచిక పుల్ల కూడా మీరు అపేక్షించకుండా ఉండండి మీరు అసలు సుఖ దుఃఖముల బంధం నుంచి బయటపడుతుంటారు పైకి కాబట్టి సుఖ దుఃఖములు సత్యము కాదు వాటి వెంట మనం పడ్డప్పుడు అవి సత్యంగా భాషిస్తారు అవి సత్యము కాదు అవి సత్యం అనుకున్న వాడికి ప్రారంభ కర్మాను మోడల్ ఇవ్వాల్సి వచ్చింది అంతే తప్ప అవి అనుభవానికి వస్తున్నాయి కాబట్టి వాటి అనుభవాన్ని వ్యాఖ్యానం చేయడం కోసం ఒక మోడల్ ప్రారంభ కర్మ అని చెప్పారు తప్ప ప్రారంభ కర్మ సత్యము సుఖ దుఃఖములు సత్యము అని సత్యత్వమును నిరూపించుకునేందు మాత్రము తాత్పర్యము లేదు ఓకే నిర్బంధస్తత్వ విద్యాయాజాలత్వ సంస్మృత ప్రారంభస్యాగ్రహో భోగే జీవస్య సుఖ దుఃఖయో అన్యతాయాజ్ఞవల్క్యాదే ఆచార్యత్వర్ణ సంభవేత్ ద్వైతదృష్టావ విద్వత్ తైతాదృష్టౌ మాండూక్య కారికల్లో ఒక శ్లోకం ఒకటి కలదు ఏమంటే ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతం న విద్యతే రెండో రెండో లైను మొదటి లైన్ ఏమిటంటే మొదటి లైను ఏదో అనుభవానికి వచ్చినప్పటికీ అది వాస్తవము కాదు అని ఏదో మొదటి లైన్ ఏదో ఏదో ఉందో లైన్ ఇది గుర్తులేదు ఇప్పుడు అక్కడ భాష్యకారులు బాగా రాస్తారు ఏమని చెప్తారంటే ఈ అద్వైత వేదాంత శాస్త్రము గలదు అది మీకు ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తుంది శాస్త్రము ఉపదేశిస్తుంది దాన్ని ఒక ఆచార్యుడు బోధిస్తాడు ఉపదేశిస్తాడు ఆచార్యుడు శాస్త్రము నీవు చక్కగా బుద్ధిమంతుడుగా ఉండి శిక్షను శిక్ష అంటే శిక్షణ శిక్షణను పొందుము దాన్ని శిక్ష అంటారు నువ్వు శిష్యుడుగా శిక్షణను పొందుము శిష్య అంటే ఎన్ని పదాలు వచ్చాయి ఆచార్యుడు శాస్త్రము శిక్ష శిష్య నాలుగు వచ్చాయి నాలుగు వేరువేరుగా ఉన్నాయిగా ఆచార్యుడే శిష్యుడు కాదు శిష్యుడే ఆచార్యుడు కాదు శాస్త్రమే ఆచార్యుడు కాదు ఆచార్యుడే శాస్త్రము కాదు నాలుగు వేరువేరు ఇంట్లో ఆచార్యుడు శాస్త్రము శిష్యుడు శిక్షణ అనేది ఒక ఎఫర్ట్ మూడు అంశములు ఒక ఎఫర్ట్ నాలుగు కలిసి ఒక వ్యవస్థ గురువు బోధించుట శిష్యుడు చదువుకుంట మరి ద్వైతం ఉన్నట్ట లేదంట ద్వైతం ఉంది కదా ఇది ద్వైతుల పూర్వపక్షం ఏ ద్వైతులు ప్రాచీన ద్వైతులు దార్శనిక ద్వైతులు ఇలాంటి అల్పమైన పూర్వపక్షం వాళ్ళు అసలు పట్టిన పెట్టుకోవు వాళ్ళకి తెలుసు వీళ్ళు అద్వైతులు ఇలాంటి పూర్వపక్షాలను గోటి కొనతో అవసరం మారేస్తారని వాళ్ళకి తెలుసు ఈ మధ్యన ఈ బొట్లు ద్వైతులు వచ్చారు అడ్డబొట్లు ద్వైతులు పెరుగు బొట్లు ద్వైతులు వీళ్ళు ఉంటే మాట మనసుకి ద్వైతులే తప్ప వీళ్ళేమీ దార్శనికులు కాదు ఏవో పూజలు అభివృద్ధి చేసుకుని కథలు అభివృద్ధి చెప్పుకుని కాలక్షేపం చేస్తున్నారు అవునైతే కాదు రిచువల్స్ కథలు మిథాలజీ రిచువలిజం మిథాలజీ ఇంకే ఉంది no philosophy no philosophy so they are limited to ritualism and mythology no philosophy వాళ్ళకి ఏం ఫిలాసఫీ చెప్తారు మీరు వాళ్ళకి ఫిలాసఫీ చెప్తే వాళ్ళకి అది ఇబ్బందిగా ఉంటుంది చెప్పి వాడికి ఇబ్బంది చెప్పకూడదు యోగ్యులైన వాళ్ళకే చెప్పాలి లేకపోతే నోరు మూసుకుని ఉండిపోవాలి ఆయన భర్తృహరి అన్నాడు ఆ మాట భర్తృహరి ఏమన్నాడంటే బోద్ధారో మత్సరగ్రస్త ప్రభవ స్మయ దూషిత అజ్ఞానోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం అంటే పాఠాలు చెప్పే వాళ్ళకి ఒక రకమైన పాఠాలు చెప్తూ ఉంటారు వాళ్ళకి ఉన్న తత్వాన్ని యథార్థంగా బోధించే వాళ్ళని చూస్తే అసూయ మోద్దారో మత్సరగ్రస్త జనరల్ గా ఒక ప్రొఫెసర్ ఇంకో ప్రొఫెసర్ ని చూసి సంతోషించి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలి అలా చేయడు అసూయ పడతాడు కాబట్టి ఈ ప్రొఫెసర్స్ మన వాళ్లే వీళ్ళ దగ్గర నుంచి మనకి సపోర్ట్ వస్తుందంటే రాదు వాళ్ళ అసూలో ఉంటారు ప్రభవ స్వయ దూషిత ప్రభువులు ఉంటారు head of the university of organization ప్రభువులు ఉంటారు వాళ్ళకి గర్వము వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వరు మాట్లాడనే మాట్లాడరు ఏమిటా ఏమిటి నువ్వు నీ అపాయింట్మెంట్ ఎందుకు వేడు నీ పనులు చూసుకో కాదండి నాకు ప్రాబ్లం ఉందని నువ్వు గెట్ అంటారే తప్ప అసలు సమస్యను పరిష్కారం చేద్దాము సమస్యను పరిశీలించి దాన్ని ఒక కొలుసు తీసుకుందామనే జ్ఞానం వాళ్ళకు ఉండదు వాళ్ళ అహంకారంలో ఉంటారు వాళ్ళ డబ్బులు వాళ్ళు లెక్క పెట్టుకుంటూ ఉంటారు ఇంకా జనులు ఉంటారు సామాన్య జనులు వీళ్ళు అజ్ఞానులు వాళ్ళు గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాస అన్నట్టుగా ఏ ఎండకు ఆ గొడుగు పడుతో అటు కర్మ సందర్భంలో కర్మలు చేస్తారు బాజాలు వాయించమంటే బాజాలు వాయిస్తారు పళ్ళకి మొదలుంటే పళ్ళకి మోస్తారు నామాలు పెట్టుకుంటే నామాలు పెట్టుకుంటారు అడ్డబొట్టు పెట్టుకోమంటే అడ్డబొట్టు పెట్టుకుంటారు వాళ్ళకేమీ ఒక తత్వనిష్ట అనేది ఏమీ ఉండదు ఇంక ఇప్పుడు ఈ తత్వాన్ని ఏం చేయాలి అందరూ కవర్ అయిపోయారుగా లేదు ఈ తత్వాన్ని ఏం చేయాలి నోరు మూసుకు పడు జీర్ణమంగే సుభాషితం నువ్వు చెప్పదలుచుకున్న మంచి మాట నీ సిస్టంలోనే జీర్ణమైపోయి శిథిలమైపోవుగాక ఎవరు భర్తృహరి వైరాగ్య శతకం మొదటి శ్లోకం మొదటి శ్లోకము రెండో మొదటి శ్లోకంలో ప్రార్థన ఏదో చేసుకుంటాను ఆయన ఏదో ప్రార్థన చేసిన మనిషిలాగా కనపడలేదు ఇలాంటి శ్లోకమే చెప్పుకుంటాడు అన్నాడు చూడాలి కాబట్టి this is how people are anyway the point is ఇది పూర్వపక్షం ఆచార్యుడు శిక్షణ శిష్యుడు శాస్త్రము నాలుగు ఉంటే అద్వైతం ఎలా కుదురుతుంది అని పూర్వపక్షం చూడండి రోగం ఉన్నంతసేపు డాక్టరు పేషెంట్ హాస్పిటల్ ఉంటాయి రోగం తగ్గిపోయిన తర్వాత డాక్టర్ డాక్టరు కాదు హాస్పిటల్ హాస్పిటల్ కాదు పేషెంట్ పేషెంట్ కాదు మరి ఇవి ఉన్నాయంటే రోగం ఉన్నప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ విషయంలో వాళ్ళ కాన్షియస్నెస్ లో హాస్పిటల్ డాక్టర్ పేషెంట్ ఈ మూడు పదాలు ఉంటాయా ఉండవు రోగం వచ్చినప్పుడు ఈ మూడు పదాలు ఉంటాయి రోగం తగ్గిపోగానే ఈ మూడు పదాలు అలాగే ఉపదేశాత్ అయం వాద ఉపదేశాత్ పంచమే భక్తికి నిమిత్తానర్థం నిమిత్త పంచమి అని అంటారు అంటే అయం వాద అంటే ఈ డిస్క్రిప్షన్ ఈ రకంగా వర్ణన ఉపదేశ అంటే ఉపదేశ నిమిత్త ఉపదేశము నిమిత్తముగా ఇటువంటి వర్ణన వచ్చింది అంటే శాస్త్రోపదేశం జరగాలి శాస్త్ర పాఠం ఉండాలి శాస్త్ర పాఠాన్ని తోసిపుచ్చకూడదు శాస్త్ర పాఠం ఉండాలి మంచి మాట వినదగునెవ్వరు చెప్పు శాస్త్ర పాఠాలను మీరు తడిపి కొట్టారనుకోండి ఇది మీకేం జరుగుతుంది పాఠాలు left with your left with junk విషయమే ఉండదు యాంత్రికమైన కర్మ మూఢ విశ్వాసములు పొందుతాయి కాబట్టి ఉపదేశ నిమిత్తముగా ఈ నాలుగు చెప్పారు జ్ఞాతే ద్వైతం నవిద్యతే తీరా తెలుసుకున్న తర్వాత ఉపదేశం చేస్తే తెలుస్తుంది తెలిస్తే ఈ భేదాలన్నీ సమసిపోతాయి అని కాబట్టి ఉపదేశానికి ముందు ద్వైత ఆభాస ఉంటుంది ద్వైత ఆభాస ఉపదేశానంతరము అద్వైతమే మిగిలి ఉంటుంది అది శ్లోకం అన్యథాయాజ్ఞవల్క్యాదే ఆచార్యత్వన్న సంభవేత్ ద్వైతదృష్టావవిద్వత్త ద్వైతాదృష్టౌ నవాగ్వదేత్ అన్యథా యాజ్ఞవల్క్యాదే ఆచార్యత్వం నా సంభవేత్ ద్వైతదృష్టౌ అవిద్వత్త ద్వైతాదృష్టౌ నా వాక్ వదేత్ అన్యథా అట్లుగానితో అంటే అర్థం ఏమిటో చెప్పాలి సర్వనామలకు అర్థం చెప్పాలి అనగా జగత్తు యొక్క అనుభవమే లేదన్నతో యాజ్ఞవల్క్యాదే యాజ్ఞవల్క్యుడు మొదలగు వారికి ఆచార్యత్వం ఆచార్యుడై ఉండుట నా సంభవే సంభవము కాకుండును ఇప్పుడు జగత్తు విచ్ఛన్నామే గాని జగద్ అనుభవము లేదు అని మనం అనలేదు సర్పము లేదన్నామే గాని సర్పానుభవము లేదు అని అనలేదు ఎందుకంటే సర్పము లేదు యథార్థం సర్పము యొక్క అనుభవం అయితే ఉన్నది అది ఉంటే బ్యాటరీ లైట్ కావాల్సి వస్తుంది ఎవడో ఆ బ్యాటరీ లైట్ వేసి అయ్యా అది సర్పము కాదయ్యా అని చెప్పాల్సి వచ్చింది బ్యాటరీ లైట్ ఏమో శాస్త్రం వేసినవాడు గురువు సర్పము కాదు అని చెప్తాడు అదేమో ఉపదేశం ఆ తర్వాత సత్వం కాదు అని తెలిసింది తెలిసిన తర్వాత ఇది ఇవన్నీ ఈ వెంటనే ఈ గురువులు ఇవన్నీ అక్కర్లేదు కాబట్టి జగత్తు యొక్క జగత్తు లేదు కాబట్టి అనుభవమే లేదు అంటాడు ఒకడు వాడి వెనకాల అభిప్రాయం ఏమిటంటే ఏదేదైతే అనుభవానికి వస్తుందో అది ఉండి తీరాలి అని ఓ రూలు అది మనసులో పెట్టుకుని అలా అంటాడు జగత్తు అనుభవానికి వస్తుంది కాబట్టి సత్యము అవ్వాలి ఇది ద్వైతుల యొక్క అభిప్రాయం తప్పు జగత్తు సత్యము కాదు అంటే జగత్తు ఉందంటావా లేదంటావా లేదు సత్యం లేదంటే మరి అదే కదా సత్యం కాదు అంటే అర్థం ఏంటండి లేదు మరి అనుభవానికి రావట్లేదంటావా వస్తుంది మరి లేని అనుభవానికి ఎలా వచ్చింది మరి అదే నీకు అందుకోసమే నీకు ఉపదేశం అవసరం అని నీ తెలివితేటలకి ఇది అనుభవానికి తెచ్చుకుంటున్నావు కనుకనే నీకు ఉపదేశం అవసరం అవుతోంది లేని సత్వం నీకు అనుభవానికి ఎలా వచ్చింది వచ్చిందా లేదా మరి బ్యాటరీ లైట్ అవసరమైందా లేదా కాబట్టి జగత్తు లేకున్నాను అనుభవములకు వస్తోంది కనుకనే యాజ్ఞవృత్తులు మొదలైన మహాత్ములు ఆచార్యులని మనం శిష్యులమని ఇది శాస్త్రమని అధ్యయనమని ఇవన్నీ కొసగుతున్నది అసలు జగత్తు యొక్క అనుభవమే లేదు అన్నట్లయితే అప్పటికి యాజ్ఞవంతులు ఎవరు నువ్వెవరు నేనెవరు శాస్త్రము ఎవరు అంతా బ్రహ్మ ఒక్కటే ఉండి ఉండేది అని అలా లేదుగా కాబట్టి జగత్తు యొక్క అనుభవము ఉన్నది అనే అభిప్రాయం దీన్ని నెగిటివ్ గా చెప్తారు అన్యథా అనుపపత్తి అలాగే జగత్తు యొక్క అనుభవమే లేకున్నతో యాజ్ఞవంత్యాదుల ఆచార్యత్వము ఉండేది కాదు అంటే అభిప్రాయం ఏంటి జగత్తు యొక్క అనుభవము ఉన్నది యాజ్ఞవల్క్యాదుల ఆచార్యత్వము కూడా మనకి ఉన్నది కాబట్టి దీన్ని బట్టి తేలింది ఏమిటంటే ద్వైత దృష్టౌ ద్వైతము అనుభవమునకు వచ్చుతుండగా అవిద్వత్త అజ్ఞానావస్థ ఆ అవస్థ విద్వత్ అంటే తెలియడం తా అంటే అవస్థ ఆ అంటే తెలియకపోవడం కాబట్టి మీకు జగత్తు అనుభవానికి వస్తుందా లేదా ఇది అజ్ఞానావస్థ సో మీరు ఎప్పటికప్పుడు చూసుకోవాలి ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని తప్పుగా మాట్లాడారనుకోండి మీరు బుస్సు బుస్సు బుసపొక్కుతారు అని కొట్టడం అయిపోయిన వెంటనే అనుకోవాలి కానీ ఇవన్నీ కూడా మిథ్యా ఇదంతా మిథ్యా దీంట్లో వాస్తవమేమి అలా అనుకోలేదనుకోండి ఇవన్నీ సత్యంలాగా భాషిస్తారు కాబట్టి మీకు ద్వైతమే ద్వైతమే అనుభవానికి వస్తుందంటే ఆ ద్వైతానుభవము సత్యం అని అనిపిస్తోందంటే అది అజ్ఞానావస్థని మీరు తెలుసుకోండి ఓకే ద్వైతాదృష్ట ద్వైతము అనుభవముకు రానట్లయితే వాక్ వాక్కు నవదేత్ పలికి ఉండేది కాదు ఇప్పుడు ద్వైతము అనుభవానికి రావట్లేదు అనుకోండి అప్పుడు ఈ ద్వైతము మిథ్య అద్వైతమే సత్యము అని శృతి యొక్క వచనము చెప్పడం అనేది ఉంటుందా కాబట్టి ద్వైతము యొక్క అనుభవాన్ని మనము లేదు ద్వైతమును మాత్రమే త్రోసిపుచ్చుతున్నాము కాబట్టి ద్వైతమును త్రోసి అద్వైతానుభవము ఉన్నది కాబట్టి ద్వైతము సత్యము కాదు అనుభవం ఉన్నప్పటికీ కూడా సత్యము కాదు ఆ మాటను ఎవరైనా చెప్పకపోతే మనకి చేయకపోయే ప్రమాదము కలదు అది చెప్పడానికే యాజ్ఞవల్క్యాది ఆధ్యాత్మిక యొక్క ఆవశ్యకత కలదు కాబట్టి ద్వైతం ఉన్నంత వరకు ఈ మొత్తం వ్యవహారం అంతా నడిచిపోతూ ఉంటుంది ద్వైతం తొలగిపోగానే ఇంకా వాగింద్రియానికి తోటు లేదు అంటే శృతికి కూడా తాగులేదు అట్లా ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలంటే అంటే దీని శాస్త్రంలో ద్వైతుల యొక్క పూర్వపక్షం ఏంటంటే శాస్త్రానర్థక్య ప్రసంగ అని మనం చాలాసార్లు భాష్యాల్లో చూసాం ఏమంటే శంకరుల దగ్గర ఒక ఆయన వచ్చాడు ఒక ద్వైతు వచ్చాడు ఏమయ్యా అంతా బ్రహ్మే తప్ప ఇంకేం లేదంట లేదు ఒక్కటే సత్యం సత్యం అయితే ఇంక శాస్త్రం లేదు జీవుడు బ్రహ్మయేనా బ్రహ్మయే జీవుడు సాధన చేసి బ్రహ్మను పొందాలా ఇప్పుడే బ్రహ్మై ఉన్నాడా ఇప్పుడే బ్రహ్మై ఉన్నాడు తత్వమసి ఇది శాస్త్రం ఎందుకు అని పూర్వపక్షం దానికి సిద్ధాంతం ఏంటంటే ఆ మాట చెప్పడానికే శాస్త్రం తత్వమసి అనే మాట చెప్పడం కోసమే శాస్త్రం ఆ మాట మాత్రం చెప్పడం ఎందుకు అది నీకు తెలియదు కనుక చెప్పాల్సి వస్తుంది అంటే ఎవరికి చెప్తావు అజ్ఞానికి చెప్తావు అజ్ఞాని ఎవరు ఇదంతా పదమూడో అధ్యాయం భాషలో అజ్ఞాని ఎవరు ఇది శంకర్లు అంటారు ఎదురుకుండా కనపడుతూ ఉంటే అజ్ఞాని ఎవరిని ప్రశ్నిస్తాను ఇదే అజ్ఞాని ఇంక వేరే అజ్ఞానం ఎవరు ఉంటాడు ఇలాగే చర్చ నడుస్తుంది కాబట్టి అద్వైతము సత్యమైనతో శాస్త్రము వ్యర్థము అనే పూర్వపక్షం ఏది కలదో దానిని ఇక్కడ త్రోసిపుచ్చడమైంది అన్యథాయాజ్ఞవల్క్యాదే ఆచార్యత్వన్న సంభవేత్ ద్వైతదృష్టావద్వక్త ద్వైతాదృష్టౌ నవాద్వదేత్ తదిష్టమేష్టం యమాయా వస్తున్నా ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి తదిష్టం ఏష్టవ్యమాయామయత్వస్య సమీక్షణాత్ ఇచ్చన్నవ్యజ్ఞవన్యేచ్చేత్ కిమిచ్చన్నితి శ్రుతం నేను కొంచెం అలసి అలసటగా ఉన్నాను కాబట్టి ఈ శ్లోకం నాకు చదవడమే సరిగ్గా రావట్లేదు కాబట్టి దీన్ని శుక్రవారం నాటికి వాయిదా వేద్దాం శుక్రవారం ఈ శ్లోకాన్ని సెటిల్ చేద్దాం ఓం పూర్ణమ